సంకీర్తన సంఖ్య నాలుగు వందల ముప్పై తొమ్మిది ఇరవగువారికి ఇహపరమిదియే హరిసేవే సర్వాత్మలకు దురితమోచనము దుఃఖ పరిహరము హరినామమిపో ఆత్మలకు పరమపదంబును భవ నిరుహరణము పరమాత్ము చింతె ప్రపన్నులకు సారముధనములు సంతోషకరములు శౌరి కథలు సంసారులకు కోరిన కోకియు కొంగు బంగరు సారె విష్ణు దాస్యములోకులకు ఇచ్చయగు సుఖము ఇరవగు పట్టము అచ్యుతు కృప మోక్షార్థులకు అచ్చపు శ్రీ వెంకటాధిపు శరణము రచ్చల మాపాలి రాజ్యపు సుగతి